మంగా ఏటి మావా పట్టణం వెళ్ళిపోతే పల్లెటూరులో బతకలేము అదేటి అలాగా అంతావా మన ఎకరాబో మనం పండించుకుందాలే మావా నా మాటినా పట్నం వెళ్ళి దర్జా బ్రతకొచ్చు పట్నం వెళ్ళిపోదు రాయా ఆ భూమి చాలకపోతే కూలోనాలు చేసి బతుకుతున్నా నా మాట దర్జా సినిమాలు చూసుకుని బతకొచ్చా మావా నువ్వు వెళ్ళి చెప్పినా నన్ను పట్నం రానంటే రాను మావా నువ్వెందుకు రావు నువ్వు ఎలాగ రావు నేను చూస్తాను కదా చూసుకుందాలే బయలుదేరవే పిల్లారైన బండెక్కెళతాం బయలుదేరవే పిల్లారైన బండెక్కెళతాం బయలుదేరవే పిల్లారైన బండెక్కెళతాం బయలుదేరవే పిల్లారైన బండెక్కెళతాం అబ్బా నిరాను పట్టణంలో బ్రతకలేము అబ్బా నిరాను పట్టణంలో బ్రతకలేము అబ్బా నిరాను పట్టణంలో బ్రతకలేము అబ్బా నిరాను పట్టణంలో పట్నం అంటే పట్నము విశాఖపట్నము పట్నం అంటే పట్నము విశాఖపట్నము మేడలున్న పట్నము ఓడలున్న పట్నము మేడలున్న పట్నము ఓడలున్న పట్నము ఆడోలో తిరిగేటి అందమైన పట్నము బయలుదేరవే పిల్లారేలు బండెక్కడం బయలుదేరవే పిల్లారేలు బండెక్కడం అందమైన పట్నమైతే ఆకలి తీరుస్తుందా అందమైన పట్నమైతే వస్తుందా తీరుస్తుందా మన మెలిగించక తప్పుతుందా విరసనూన మన మెలిగించక తప్పుతుందా పూలాలు సంపుతుంది బట్టలో సోకులకి బాధలేను తెలిసినలే బట్టలో సోకులకి బాధలేను తెలిసినలే ఆరెక్కినోళ్ళకి కష్టమేమి తెలిసినలే ఆరెక్కినోళ్ళకి కష్టమేమి తెలిసినలే ఉన్నోళ్ళని చూసుకొని అన్నాలి మన బ్రతుకు పట్నమోలో మనము పని చేసి బతకొచ్చు కూటికి లోటు లేక కూలి చేసి బతకొచ్చు సినిమాలు ఎప్పుడో చూసుకొని తిరగొచ్చో పట్నమోలోనైనా పల్లెటూరులోనైనా పట్నమోలోనైనా పల్లెటూరులోనైనా పూలు చేస్తున్నోళ్ళు కంపెనీలున్నోళ్ళు పూలు చేస్తున్నోళ్ళు కంపెనీలున్నోళ్ళు ఎన్నాలో బ్రతికినా మతికలేని గంజి నీళ్ళ అప్ప నా కష్టపడుతుంటాను కంపెనీలో నేను కష్టపడుతుంటాను చేతగాడిగా నేను జీవిస్తూ ఉంటాను ఏతగాడిగా నేను జీవిస్తూ ఉంటాను పండగ రాగానే నీకు పట్టు చేరకుంటాను బయలుదేరవే ఇబ్బందులు పడిపోయి దేశ ఇబ్బందులు పడిపోయి ఇనుప ముక్కల పనికి వాళ్ళెళ్ళిపోతాండ్రు ఇనుప ముక్కల పనికి వాళ్ళెళ్ళిపోతాండ్రు ఏ చదువు లేనోడు నీకు ఎవరిస్తారు పని అబ్బాను పట్టణంలో అబ్బాను పట్టణంలో రోజుకెన్ని మేడలో కట్టినోళ్ళున్నారు రోజుకెన్ని మేడలో కట్టినోళ్ళున్నారు కండలో కరగదీసి కాంట్రాక్టులు పనిచేసి కండలో కరగదీసి కాంట్రాక్టులు పనిచేసి సిమెంట్ ఇసుక మోసి కమ్మగ తిరుగు సంత పోగు చేస్తే ఇస్తాడు ఒక రూపాయి సంత పోగు చేస్తే ఇస్తాడు ఒక రూపాయి ఆ పోట పొయ్యిలో వంట గుర్తు ఒక రూపాయి ఆ పోట పొయ్యిలో వంట గుర్తు ఒక రూపాయి పొయ్యి మీద బియ్యానికి నువ్వేమీ తెస్తావో అబ్బానే రాను పట్టణంలో బతకలేను అబ్బానే రాను పట్టణంలో బతకలేను పగలంతా పని చేసి పొయ్యిలో దిగస్తాను పగలంతా పని చేసి పొయ్యిలో దిగస్తాను రాత్రికి రిక్షా కొట్టి రైసుకుని తెస్తాను రాత్రికి రిక్షా కొట్టి రైసుకుని నీ చేతికిస్తాను కూడి వండిస్తాను ఉండడానికి ఇల్లు ఉండాలి మనకంటే ఉండడానికి ఇల్లు ఉండాలి మనకంటే తలుపు లేని పాక ఆటాటి కమ్మల పాక తలుపు లేని పాక ఆటాటి కమ్మల పాక ఐదు పదుల రూపాయలు అద్దె కట్టమంటాడు రాను పట్టం నువ్వంటే ఎలాగా మన బతుకు ఎలాగా నువ్వంటే ఎలాగా మన బతుకు పల్లెటూరులోనైనా పని లేని మన బతుకు పల్లెటూరులోనైనా పని లేని మన బతుకు సొంత హాసులో మనకు కొంచెమైన లేవు కదా బయలుదేరవే పిల్లారేలు బండి ఎక్కడ బయలుదేరవే పిల్లారేలు పంట పండకుండా ఎండిపోవుచున్నది ఏ పంట పండకుండా ఎండిపోవుచున్నది ఇంటికి నేనొల్లు మల్ల పండించక తిందాము గారి భూమిలో ఎవ్వన పొమ్మంటాడు గారి భూమిలో ఎవ్వన పమ్మంటాడు అడిగిన వాళ్ళ కల్లా హారెస్ట్ చేస్తాడు అడిగిన వాళ్ళ కల్లా హారెస్ట్ చేస్తాడు అధికారం ఉన్నదని వారిస్తామంటాడు బయలుదేరవే